السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد సోదర మహాశివులారా రియాదు సాలిహీన్ హదీతు కిరణాలు అనే ఇమాం నవవి రెహమహుల్లా రాసినటువంటి హదీద్ గ్రంథం నుండి ఇప్పటి వరకు మనం అల్లా యొక్క దయవల్ల రెండు అధ్యాయాలు బాబుల్ ఇఖ్లాస్ బాబు తౌబా మొత్తం ఇరవై నాలుగు హదీతులు చదివాము ఈనాటి పాఠంలో బాబు సబ్రలోని మొదటి హదీత్ ఆయతుల యొక్క అనువాదం వాటి యొక్క వ్యాఖ్యానం గత పాఠంలో మనం తెలుసుకున్నాము సబర్ సహనం ఓపిక ఓర్పు దీని యొక్క ఘనత ఏమిటి సామాన్యంగా మనిషి ఏదైనా ఆపదకు గురయ్యాడంటే నాలుగు స్థితులు ఉంటాయి ఒకటి త్వరగా కోపానికి గురై అసంతృప్తికి చెంది అల్లాపై ఎన్నో రకాల తప్పులు మాటలు మాట్లాడతారు కొందరు ఇది మంచి విషయం కాదు రెండవది ఓపిక వహించాలి సహనం వహించాలి సహనం వహించడం అంటే ఏ కష్టం ఏ ఆపదనైతే వచ్చిందో అది అల్లా వైపు నుండి వచ్చింది అని భావించి నమ్మకంతో అల్లాకు ఇష్టం లేని ఏ మాట మనం మన నోటితో మాట్లాడకూడదు ఇది సహనం కానీ ఇంతకంటే మరో చాలా గొప్ప స్థానం ఉంది అదే మూడవ స్థానం మూడవ స్థితి అదంటారు దానిని అంటారు రిదా సంతృప్తి అంటే అల్లా నా కొరకు ఏ కష్టమైతే రాసి పెట్టాడో అది నాపై వచ్చింది అందులో నేను సంతృప్తిగా ఉంటాను బాధపడి కోపగించుకొని అసంతృప్తిగా ఉండి నేను చేసేదేదేం లేదు సంతృప్తిగా ఉండేది ఉంటే అల్లా నాకు ఇంకా ఎక్కువ పుణ్యం ప్రసాదిస్తాడు అని సంతృప్తిగా ఉండడం ఇంకా ఇంతకంటే మంచి స్థితి నాలుగవ స్థితి అదేమిటి సంతృప్తియే కాకుండా దానిపై అల్లా యొక్క కృతజ్ఞత చెల్లించడం శుక్ర్ రిదా కంటే సంతృప్తి కంటే ఎక్కువ గొప్ప స్థానం అంటే అల్లా ఈ ఆపద ఏదైతే నాకు ఇచ్చాడో దానిపై అల్లాహకు చాలా కృతజ్ఞతలు ఎందుకంటే దీనికి బదులుగా నేను సహనం వహిస్తే అల్లా నాకు ఇచ్చే యొక్క ప్రతిఫలం దాని యొక్క మంచి వదిల సత్ఫలితం అది చాలా గొప్పది ఈ విధంగా అల్లాకు ఇంకా ఎక్కువగా అల్హమ్దులిల్లా అని అల్లాకు శుక్ర్ అల్లా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటూ ఉండేది ఉంటే అల్లా యొక్క పొగడత అల్లా యొక్క స్థుతి స్థుతిస్తూ ఉండేది ఉంటే ఇది చాలా మంచి విషయం అయితే ఈరోజు మనం సీరియల్గా చూసుకుంటే ఇరవై ఐదవ హదీఫ్ అబూ మాలిక్ హారిఫ్ బిన్ ఆసిమ్ అషారి అల్లాహు తాలన ఉల్లేఖించ అల్లాహు తాలా అను ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం చెప్పారు అత్తుహూరు షత్రుల్ ఈమాన్ శుచి శుభ్రతలు సగం విశ్వాసం వల్హందుల్లా తమ్ల ఉల్ మీజాన్ అల్హందుల్లా అని మనం ఏదైతే అంటామో దాని ద్వారా పుణ్యాలు తూకం చేయబడేటువంటి త్రాసు ఏదైతే ఉందో అది నిండిపోతుంది వసుభాన్ అల్లాహి వల్హమ్దులిల్లాహి తమ్ల ఆని ఔ తమ్ల ఉమాబైన సమావాతి వల్ అరవ్ సుభాన్ అల్లా మరియు అల్హమ్దులిల్లా అనే పలుకులు భూమి ఆకాశాల మధ్య ఖాళీ స్థలాన్ని నింపేస్తాయి వస్వలాతు నూర్ నమాజ్ మనిషి మనిషి కొరకు కాంతి వెలుతురు వస్సదకతు బుర్హాన్ దాన ధర్మాలు అతడు సత్య విశ్వాసుడు అన్నదానికి ఒక నిదర్శనం వస్వబురు బుయా సహనం ఓపిక ఇది తేజోవంతమైన కాంతి లాంటిది తేజస్సు వంటిది వల్ ఖుర్ఆను హుజ్జతుల్లక ఔ అలైక్ ఖుర్ఆన్ దాని ప్రకారంగా జీవితం గడిపితే అది నీకు ఆధారంగా సిఫారసు చేయువారిగా నీ వెంట నిలబడుతుంది ఔ అలైక ఖురాన్ ప్రకారం నీవు నీ జీవితం గడపకపోతే అది నీకు వ్యతిరేకంగా ఒక ప్రతివాదినిగా నీ పట్ల పరిణమిస్తుంది కుల్లున్నాసి అగుదు ప్రతి మనుషుల్లో ప్రతి ఒక్కడు ఉదయం బయలుదేరుతాడు ఫబాయున్ నఫ్సహు తన యొక్క తనకు తాను విక్రయిస్తాడు ఫమోతి కుహ కొందరు తమ ఆత్మను నరకము నుండి విముక్తి కలిగించుకుంటారు ఔ మూబికుహా మరికొందరు వినాశనానికి గురి చేసుకుంటారు సోదర మహాశైవులారా ఈ హదీత్ ముస్లిం షరీఫ్లోనిది ఈ హదీత్లో అత్తుహూర్ శుచిశుభ్రత అల్హమ్దులిల్లా మరియు సుబ్హాన్ అల్లాహ్ దాంతోపాటు అల్హమ్దులిల్లా ఇంకా నమాజ్ మరియు దాన ధర్మాలు ఓపిక సహనం ఖురాన్ గురించి సామాన్యంగా సర్వ మానవుల గురించి ఈ ఏ ఎనిమిది విషయాలు ఇందులో మనకు తెలుపబడ్డాయి అయితే మన యొక్క అధ్యాయం ఈ రియాదు సాలిహీన్లో ఇప్పుడు మూడవ అధ్యాయం ఏం చదువుతున్నాం మనం సబర్ సహనం గురించి ఈ ఎనిమిది విషయాలు విషయాల్లోకెల్లా ఒకటి వసబరు దుయా సబర్ సహనం ఇందులో ఇది తేజస్సు వంటిది అని ప్రవక్త సలల్లా అలుసన్ చెప్పారు అందుకొరకు ఇమాం నవీ రహమతుల్లా అలీ ఈ హదీతుని ఇక్కడ ప్రస్తావించారు మొట్టమొదటి విషయం తుహూరు శత్రుల్ ఈమాన్ తుహూర్ శుచి శుభ్రతలు శత్రుల్ ఈమాన్ సగం విశ్వాసం అని చెప్పడం జరిగింది విశ్వాసంలోని సగ భాగం అని మనం అనవచ్చు దీని ద్వారా అంటే ఈ హదీత్లో ఉన్నటువంటి ఈ పదాలు అత్తుహూరు శత్రులు ఈమాన్ శుచి శుభ్రత సగం విశ్వాసం అని ఏదైతే చెప్పడం జరిగిందో దీని ద్వారా ఇస్లాంలో పారిశుద్ధ్యం ఇస్లాంలో శుచి శుభ్రతలకు ఎంత గొప్ప స్థానం ఉన్నదో మనకు అర్థమవుతుంది అందుగురించి ప్రతి ముస్లిం ఈ శుచి శుభ్రతను పాటించాలి ప్రతి ముస్లిం స్వయం తాను మరియు తాను ఉండే ప్రాంతంలో ఎల్ల వేళల్లో శుచి శుభ్రతలను పాటించాలి తను తన యొక్క వాడుకలో ఉండే అటువంటి వస్తువులన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచే ప్రయత్నం ఇల్లు కానీ తన ఆఫీస్ కానీ తన పని చేసే చోటు కానీ అయితే ఇక్కడ రెండే రెండు పదాలలో అత్తుహూరు శత్రుల్ ఈమాన్ శుచి శుభ్రతను సగం విశ్వాసం అని ఏదైతే చెప్పడం జరిగిందో దీనికి ఎన్నో భావాలున్నాయి సర్వసామాన్యమైన భావం ఇస్లాం యొక్క గొప్పతనం గురించి తెలిపాను మరొక విషయం ఏంటంటే ఖురాన్లో అల్లాహు తాలా మాకాన్ అల్లాహులియోదయ ఈమానకుం సయకూల్ రెండవ పారాలోని స్టార్టింగ్లోనే ఆరంభంలోనే నమాజ్ను ఈమాన్ అని అన్నాడు మరియు నమాజ్ కొరకు ఉదు తప్పనిసరి ఒక షరతు లాంటిది ఉదు లేనిది నమాజ్ కాదు ఈ విధంగా శుచి శుభ్రత ఉదుని సగం విశ్వాసంతో ఇక్కడ పోల్చడం జరిగింది మరొక భావం ఇక్కడ సామాన్యంగా ఎప్పటి వరకైతే మనం బాహ్యపరమైన మరియు ఆంతర్యంలో జాహిరీ ఔర్ బాతిని అన్ని రకాల చెడులకు దూరంగా ఉండి విశ్వాసాన్ని అవలంబిస్తామో అప్పుడే విశ్వాసం అనేది సంపూర్ణమవుతుంది ఉదాహరణకు విశ్వాసం యొక్క ఆరంభం మనసులో నుండి జరుగుద్ది కదా తర్వాత దాన్ని మనం నాలుకతో చెప్పి పలికి విశ్వాసాన్ని ప్రకటిస్తాము మరియు విశ్వాసం యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో మనం వాటిని ఆచరిస్తాము అమల్ కానీ విశ్వాసం మనలో స్థిరపడాలంటే ముందు ఆ మనసులో ఉన్నటువంటి చెడులన్నీ కూడా దూరం కావాలి అదే వాటిని పరిశుభ్రం చేయాలి ఖురాన్లో కూడా ఈ విషయం మనకు ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది ఎవరైతే తన మనస్సును శుద్ధిపరుస్తాడో పరిశుభ్రంగా ఉంచుతాడో అతడే సాఫల్యం పొందుతాడు కదఫ్లహ మన్ జక్కాహ కద్ అఫ్లహ మన్ దజక్కా అయితే ఎప్పుడైతే మనం షిర్క్ లాంటిది బిదాత్ లాంటి పాపాల యొక్క ప్రేమ లేదా మనుషుల గురించి ఈర్ష్య జిగస్సు కపటము ఇట్లాంటి అన్ని రకాల చెడుల నుండి మనస్సును శుభ్రపరచాలి అప్పుడు విశ్వాసం అనేది బలంగా ఉంటుంది ఏ నేను మంచిగా చాలా బలమైన విశ్వాసుని అని నేను అంటూ ఉండి ఒకరి గురించి దేశం ఉంచుకున్నాను అంటే నా హృదయం ఇంకా విశ్వాసంతో సంపూర్ణం నిండి లేదు నేను అల్లాను చాలా గట్టిగా విశ్వసిస్తాను అల్లా తప్ప నాకు నా హృదయంలో ఎవరు లేరు కానీ ఏదైనా చిన్న కష్టం వచ్చిందంటే ఆ గౌరి వద్దకు ఏదైనా కష్టం వచ్చిందంటే ఈ సమాధి వద్దకు ఏదైనా ఇబ్బందులు ఇబ్బందులకు పాలయ్యావంటే ఫలానా దర్గా కాడికి ఈ విధంగా ఎప్పటి వరకైతే షిర్క్ మలినాల నుండి విధాత్ పాపాల యొక్క చెడు నుండి మనుషుల గురించి కూడా మన మనస్సు పరిశుభ్రంగా ఉండదో విశ్వాసం అక్కడ బలంగా చేరుకోదు అందుగురించి మన యొక్క విశ్వాసం మన హృదయంలో పొహ్తా గాఢంగా మరియు చాలా పటిష్టంగా ఉండాలి అంటే చెడుల నుండి ముందు దానిని మనం పరిశుభ్రపరచాలి మరియు దాని గురించి అల్లాతో దువా కూడా చేయాలి అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తక్వాహా వజక్కిహా అంత ఖైరు మన్ జక్కాహా ఇది ఒక దువా ప్రవక్త గారు మనకు నేర్పారు అలాగే అల్లాహుమ్మ హబ్బిబ్ ఇలైనల్ ఈమాన వజయ్యిన్హు ఫీ కులూబినా وكره إلينا الكفر والفسوق والعصيان وجعلنا من الراشدين సూర్య హుజరాత్లోని ఒక ఆయత నుండి ఈ దువా తీసుకోవడం జరిగింది ఇలాంటి దువాలు కూడా మనం చేస్తూ ఉండాలి ఇక ఆ తర్వాత ప్రవక్త సల్లల్లా అలుస్లం ఇందులో మనకు తెలిపారు అల్లా పుణ్యాల త్రాసును నింపేస్తుంది మరియు అల్లా అల్హందుల్లా ఇవి రెండూ కలిపి భూమి ఆకాశాల మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని పుణ్యాలతో నింపేస్తాయి అల్లా అంటే ఏంటి అల్హందుల్లా అంటే ఏంటి అల్లా అని మనం ఎప్పుడైతే అంటామో మన యొక్క పూర్తి మనస్సుతో ఈ పలుకులు పలకాలి మరియు ఈ పలుకుల యొక్క నిజమైన భావం ఏదైతే ఉందో దానిని మనం బలంగా విశ్వసించాలి ఏంటి భావం మనం సుబ్హాన్ అల్లా అని అంటున్నామంటే నేను అల్లా పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాను అంటే అల్లాహ్ తన ఉనికిలో కానీ అల్లా యొక్క పేర్లలో కానీ అల్లా యొక్క గుణ విశేషణాలలో కానీ అల్లా యొక్క మాటలు మరియు పనులు ఏ దానిలో కూడా ఏ రవ్వంత దోషము లోపము చెడు అనేది లేదు అల్లాహ్ అన్ని రకాల దోషాలకు అన్ని రకాల లోపాలకు అతీతుడు అతి పవిత్రుడు అని నేను నమ్ముతున్నాను ఈ భావం రావాలి మనం సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే సుబ్హాన్ అల్లా ఉర్దులో మనం ఏమంటాం సామాన్యంగా అల్లా పాక్ హే మరి కొంచెం వివరణ ఇచ్చేది ఉంటే అల్లా హర్ సే పాక్ హే అల్లా అన్ని రకాల లోపాలకు దోషాలకు అతీతుడు అతి పవిత్రుడు అల్లా యొక్క ఉనికిలో ఏ దోషం లేదు అల్లా యొక్క ఏ పనిలో దోషం లేదు అల్లా యొక్క ఏ మాటలో లోపమ దోషం అనేది లేదు అల్లా యొక్క ఉత్తమ నామాలు మంచి గుణ విశేషణాలు ఏవైతే ఉన్నాయో వేటిలో కూడా ఏ రవ్వంత లోపం దోషం అనేది లేదు అల్లా అన్ని రకాల లోపాలకు దోషాలకు అతీతుడు అన్ని రకాల లోపాలకు దోషాలకు ఎంతో దూరం ఉండేవాడు అతి పవిత్రుడు పరిశుద్ధుడు దేని భావం అల్లా మనం అల్లా అని అంటున్నామంటే ఈ భావం అనేది మన మదిలో రావాలి ఇక ఎవరైతే కష్టాల్లో ఫలానా బాబా ఫలానా వలీ సాహబ్ను వాళ్ళందరూ పుణ్యాత్ములు మంచోళ్ళే కావచ్చు కానీ ఏ దువా ఏ మొరపెట్టుకోవడం కష్టాల్లో మనం అర్థించి నా కష్టాలను దూరం చెయ్యవయ్యా నాపై నీ కరుణ కురిపించువయ్యా అని ఎవరిని మనం మనసులో అనుకోవాలి కేవలం అల్లాను మాత్రమే ఇంకా వేరే ఎవరినైనా అనుకుంటున్నాము అంటే నౌజుబిల్లా అస్తఫిరుల్లా అల్లా నీ కష్టాలు తొలగించేవాడు కాదా ఎందుకు మరి ఇతరులను నువ్వు నమ్ముతున్నావు అంటే నీవు సుబహానల్లా అన్న భావాన్ని అర్థం చేసుకోలేదు ఇక మనం అల్హమ్దులిల్లా అని అంటూ ఉన్నామంటే ఇంతకుముందే అల్హమ్దు అంటే కృతజ్ఞత అన్న భావంలో వస్తుంది స్థుతి పొగడ పొగడత ఇక్కడ భావం ఏంటంటే అల్లాహుతాల తన ఉనికిలో కానీ అల్లా యొక్క సర్వ ఉత్తమ నామాలు గుణ విశేషణాలు అల్లా యొక్క పనులు అన్నీ కూడా ఏ లోపం లేకుండా ఉన్నాయి అని సుభానల్లాలో అన్నాం కదా దానికి అపోజిట్ పరిపూర్ణత కామిల్ అన్ని రకాల మేళ్ళు మంచితలాలతో కూడి ఉన్నాడు అన్ని రకాల మేళ్ళు అల్లా కలిగి ఉన్నాడు అల్లాయే ప్రసాదించువాడు అన్ని రకాల శుభాలు గలవాడు అల్లాయే శుభాలు ప్రసాదించేవాడు అల్లాయే ఈ లోపం దోషం అని ఏదైతే మనం అన్నామో సుభానల్లా అన్న భావంలో దానికి విరుద్ధం అపోజిట్ అల్హమ్దుల్లాలో వస్తుంది దానికి అపోజిట్ అల్హమ్దుల్లాలో వస్తుంది అంటే ఇక్కడ మనం అల్లా రబ్బుల్ ఆలమీన్ తన అస్తిత్వంలో కానీ తను చేసే పనులలో కానీ ఇచ్చే ఆదేశాల ప్రకారంగా కానీ అన్న అన్ని రకాలుగా పరిపూర్ణుడు సంపూర్ణుడు అన్ని రకాల మేళ్ళు గలవాడు అని మనం నమ్ముతున్నామన్నటువంటి భావం అందుగురించే అల్హందుల్లా అన్నప్పుడు ఈ భావం మన మదిలో చాలా ఫ్రెష్గా ఉండాలి అప్పుడు మనం అల్లాను ఎంతో గొప్పగా కీర్తించినట్లు మనం అల్లాను పొగడుతున్నట్లు స్థుతిస్తున్నట్లు నిజంగా అవుతుంది ఇక ఆ తర్వాత దాని యొక్క లాభప్రోక్త తెలిపారు సుభానా అల్లా అనేది ఉంటే మీకు ఇన్ని పుణ్యాలు లభిస్తాయి సుభానల్లా అల్హమ్దుల్లా అంటే ఇన్ని పుణ్యాలు లభిస్తాయి ఇంకా వేరే హదీసుల్లో ఎన్నో లాభాలు సుభానల్లా అల్హమ్దుల్లా అలా ఇలా ఇల్లా అల్లాహు అక్బర్కి ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి ఇక దా దాని యొక్క లాభాల విషయంలో వేరే ఒక దర్శ ఎప్పుడైనా మనం విందాము కానీ సంక్షిప్తంగా అల్లా ఒక్కసారి పలికేది ఉంటే ఇరవై పుణ్యాలు అల్లా ప్రసాదిస్తాడు ఈ విషయం గుర్తుంచుకోండి ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం చెప్పారు వసలాతు నూర్ నమాజ్ ఇది కాంతి నమాజ్ చదివే వ్యక్తి ఇహలోకంలో చనిపోయిన తర్వాత సమాధిలో సమాధి నుండి లేస్తున్నప్పుడు తర్వాత పరలోకంలో ఎన్నో సందర్భాలలో ఈ నమాజ్ అన్నది నమాజ్ చేసే వ్యక్తి గురించి ఒక వెలుగు ఒక కాంతిని ప్రసాదిస్తుంది వాస్తవానికి నమాజ్ను మనం పాటిస్తూ ఉన్నాము ఐదు పూటలు జమాత్తో చేస్తూ ఉన్నాము అంటే అల్లాహుతాలా మన యొక్క ముఖముపై కూడా మన యొక్క జీవితంలో కూడా వెలుతురును ఒక కాంతిని ప్రసాదిస్తాడు అది చదివే వారికి చాలా స్పష్టంగా తెలుస్తుంది అల్లావుతాలా ఈ నమాజుల యొక్క లాభం తెలపడానికి చూసే వాళ్లకు కూడా ఒకప్పుడు అది అర్థం చేసుకున్నటువంటి భాగ్యం ప్రసాదిస్తాడు హసన్ బసరీ రెహమహుల్లాతో ఒక వ్యక్తి వచ్చి అడిగాడు కొందరిని నేను చూస్తాను రాత్రంతా వారు నిద్రను వదిలేసి అల్లా సమక్షంలో తహజ్జుదులు చేస్తూ ఉంటారు కానీ ఉదయం వారి యొక్క ముఖాలను చూస్తే నిద్ర లేనందుకు మొత్తం మాడిపోయి ఉన్నట్లుగా నిద్ర లేనందుకు ఏదో ముఖం పాడైనట్టుగా కాకుండా ఎంతో వెలుతురుగా ఎంతో కాంతివంతంగా అందంగా కనబడుతుంది అయితే హసన్ బసరీ రేమహుల్లా జవాబిచ్చారు నమాజ్కు సత్ఫలితంగా రాత్రి వేళ వారు అల్లా కొరకు తమ నిద్రను వదులుకున్నారు గనక అల్లా వారికి ఈ యొక్క అజర్ సత్ఫలితం మంచి పుణ్యం ఇహలోకంలోనే ప్రసాదించాడు పరలోకంలో దొరికే పుణ్యం ఇంకా చాలా గొప్పగా ఉంది అందుకొరకు సోదర మహాశివులారా నమాజ్ను ఏ ఒక్క సమయంలో కూడా విడనాడకుండా ఐదు పూటలు చదివే ప్రయత్నం చేయండి ఆ తర్వాత ప్రవక్త సల్లల్లా అల్సలం వారు చెప్పారు వసదకతు బుర్హాన్ దాన ధర్మాలు ఇవి విశ్వాసి అన్నదానికి ఒక రుజువు నిదర్శన దలీల్ మనిషికి ధనం అంటే చాలా ప్రేమ కదా ఊరికే నువ్వు ఈ నెల జీతం నాకు ఇచ్చేస్తావా అరే నాకు కూడా అవసరాలు చాలా ఉన్నాయండి అని అంటాం ప్రతి మనిషి నేనైనా కానీ వీరైనా కానీ ప్రతి ఒక్కరికి డబ్బు అంటే ధనము అంటే సంపద అంటే చాలా ప్రేమ కానీ ఈ డబ్బును ఈ ధనాన్ని ఒక మనిషి ఖర్చు పెడుతున్నాడు అంటే ఎవరి కొరకు డబ్బు కంటే ఎక్కువ ప్రేమ ఎవరికైతే ఉందో వారి గురించి ఖర్చు పెడుతున్నాడు అంటే ఒక విశ్వాసికి అల్లా పట్ల ప్రేమ ఉందా లేదా అల్లా పట్ల ప్రేమ ఎక్కువ ఉండాలా లేకుంటే డబ్బు పట్లనా అల్లా పట్ల అల్లా యొక్క ప్రేమ ఈ డబ్బు కంటే ఎక్కువగా ఉంది అందుగురించే నా ఈ డబ్బును నా ఈ ధనాన్ని నా ఈ సంపదలను నేను అల్లాకు ఇష్టమైన మార్గంలో ఖర్చు పెడుతున్నాను అందుగురించి ఏం చెప్పడం జరిగింది దాన ధర్మాలు విశ్వాసి అన్న దానికి ఒక నిదర్శన దీంతో ఏం తెలుస్తుంది మనకు ఎవరు అల్లా మార్గంలో ధనం డబ్బు ఖర్చు పెట్టడానికి ఎంత పిసినారితనం వహిస్తారో అంతే వారి యొక్క విశ్వాసం అనేది కూడా తక్కువ ఉన్నట్లా ఎక్కువ ఉన్నట్లా తక్కువ ఉన్నట్లు గురించి చాలా భయపడాలి ఈ విషయంలో వస్సబురు దుయా ఆ తర్వాత సహనం ఇహలోకంలో సబర్ మన జీవితంలోని ప్రతి అంశంలో ప్రతి రంగంలో సబర్ యొక్క అవసరం చాలా ఉంది మనకు ఇంతకుముందే చెప్పిన విషయం గుర్తుందా సబర్ మూడు రకాలుగా అల్లా యొక్క ఆరాధన చేస్తూ మంచి పనులు చేస్తూ సబర్ చెడు పనుల నుండి దూరం ఉంటూ సబర్ ఇంకా ఏమైనా అల్లా వైపు నుండి ఆపదలు మనపై వచ్చి పడ్డాయి అంటే సంతానంలో ఎవరైనా అనారోగ్యం కావడం లేదా చనిపోవడం లేదా వ్యాపారంలో మనం మునిగిపోవడం లేదా పంట నష్టం జరగడం నెలంతా చేసిన దానికి మనకు సరియైన రీతిలో కూలి రాకపోవడం ఇవన్నీ కూడా అల్లా వైపు నుండి ఏదైనా ఆపద వచ్చి పడింది అంటే దానిపై కూడా సబ్రం అయితే ఈ సబర్ అన్నది మనిషి సబరు పాటిస్తూ ఉంటే సహనం పాటిస్తూ ఉంటే బుయా అతనికి ఒక తేజస్సు ఒక కాంతి లభిస్తుంది అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ కానీ ఒక విషయం గమనించండి నమాజ్ చదివితే కూడా వెలుగు అని వచ్చింది కదా పదం అరబీలో ఏమున్నది అక్కడ నూర్ అని ఉన్నది సబర్ చేస్తూ ఉండేది ఉంటే దుయా సామాన్యంగా నూర్ మరియు దుయా ఈ రెండిటికి మన తెలుగులో వెలుగు వెలుతురు కాంతి ప్రకాశవంతం అన్నటువంటి భావాలు చెప్పడం జరుగుతాయి కానీ ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి చిన్న తేడా ఇమామ్ హసేమి హుసేమి రహమతుల్లా అలీ వారు ఎంత మంచిగా వివరిస్తారు అల్లాహుతా అల్లా యొక్క ప్రవక్త సబర్ సహనాన్ని దుయా అన్నారు నూర్ అనలేదు ఎందుకు దుయా అన్నది ఎలాంటి వెలుతురు అంటే ఇప్పుడు చిన్నగా ఉదాహరణ మీకు ఇస్తాను నేను ఇటు పక్కన మీకు ట్యూబ్ లైట్ ఉంది ఇటు పక్కన అది పెద్ద వంద వోల్టేజ్ది బల్బు ఉంది బల్బు నుండి కొంచెం ఒక వేడిగా వచ్చినట్టుగా ఏర్పడుతుందా లేదా కానీ అదే ఈ ట్యూబ్లైట్ నుండి వేడిగా ఏర్పడుతుంది అంతగా ఇది కూడా వెలుతురు వెదజల్లుతుంది ఇది కూడా వెలుతురు వెదజల్లుతుంది అర్థం కావడానికి చిన్నగా ఇచ్చాను అంతకంటే పెద్దగా మనం చూసుకుంటే కమర్ వల్ కమర నూరా జాల షమ్స్ వల్ కమర నూరా షంస్ నువ్వు అల్లాహు తాలేం చెప్పాడు బుయా వెలుతురునిస్తుంది అని కమర్ కమర్ అంటే చంద్రుడు శంస అంటే సూర్యుడు కమర్ అంటే చంద్రుడు చంద్రుడు కూడా నూరిస్తున్నాడు అని అల్లా చెప్పాడు అయితే రాత్రి వేళ ప్రత్యేకంగా పున్నమి రాత్రి పౌర్ణమి రాత్రి బదర్ లైలతల్ బదర్ పద్నాలుగో అరబీ తారీఖు ప్రకారంగా ఇలా ఉంటాడు సంపూర్ణంగా ఉంటాడు కదా చంద్రుడు అప్పుడు కింద ఏదైనా వస్తువు పడ్డా కూడా మంచిగా కనబడుతుందా లేదా కానీ ఈ వెలుతురులో ఒక చల్లదనం ఒక శాంతి ఉండేది ఉంటే పగటిపూట సూర్యుని ద్వారా ఏదైతే వెలుతురు వస్తుందో అందులో కొంచెం వేడి అది కొంచెం మనకు కాలినట్టుగా ఏర్పడుతుంది కదా మండుతుంది ఇంకా ఎండాకాలం అయ్యేది ఉంటాయి అయితే ఇక్కడ సబరుకు ఉయా అన్న పదం ఎందుకు చెప్పారు అనేది ఉంటే మనిషిపై వచ్చి పడే ఆపదలలో సహనం చేయడానికి కొంచెం ఇబ్బంది కొంచెం కష్టంగా ఏర్పడుతుంది కానీ ఒకవేళ మనిషి నిజమైన సబరు చేశాడంటే దాని మూలంగా ఇక ముందుకు ఎలా సాగుతూ వెళ్ళాలి అన్నది అతనికి కరెక్ట్ డైరెక్షన్ దొరుకుతుంది ఒక చిన్న రెండు ఉదాహరణలు ఇస్తాను ఇంకా మనం హదీస్లో ఉన్నటువంటి మిగతా పదాల యొక్క వ్యాఖ్యానంలో కూడా ముందుకు వెళ్దాము భార్యాభర్తల్లో చిన్న గొడవ జరుగుద్ది మనిషి కోపానికి వచ్చేస్తాడు సామాన్యంగా భార్య కంటే ఎక్కువ కోపంలో భర్త వస్తాడు కదా కొన్ని సందర్భాల్లో ఆడోళ్ళ ప్రపంచం ఆడోళ్ళ దౌర్జన్యం అది వేరే నడుస్తూ ఉంటాయి కానీ కోపానికి ఇక ఆ సందర్భంలో మనిషి కోపం దిగమింగకుంటే సహనం వహించకుంటే ఓపిక పాటించకుంటే ఎన్నో నష్టాలు ప్రమాదాలు జరిగేటువంటి భయం ఉంటుందా లేదా సామాన్యంగా చూడండి ఎన్ని మన ముందు తలాక్ యొక్క కేసులు వస్తాయో అరే ఉస్సే బోల్ దియా సార్ కోపంలో చెప్పేశాను అంటారు అవునా లేదా కోపంలో హత్యలు జరుగుతూ ఉంటాయి కోపంలో ఎన్నో నష్టాలు జరుగుతూ ఉంటాయి అక్కడ అవసరం ఏంటి సబర్ సహనం ఓపిక కొన్ని సందర్భాల్లో చూడండి పిల్లలు ఏదో షరారత్ చేసిండ్లని తండ్రి ఓపిక వహించకుండా కొట్టడానికి చేయి లేపాడు కట్టె లేపాడు ఏదో లేపాడు అంటే పాపం కొన్ని సందర్భాల్లో పిల్లవాళ్ళు రక్తపాతమైపోయారు కొన్ని స్కూళ్ళల్లో టీచర్ కొట్టడం వల్ల హాస్పిటల్ పాలైపోయాడు స్టూడెంట్ ఇట్లాంటి సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి కదా ఇక్కడ మీరు గమనించండి సబర్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది సబర్లో సహనంలో కొంచెం కష్టం ఏర్పడుతుంది కానీ ఒకవేళ మనం నిజమైన సబర్ సహనం పాటించామంటే దాని ద్వారా ఏ ప్రకాశవంతమైన వెలుతురు మనకు లభిస్తుందో దాని ద్వారా మనం ముందు జీవితంలో ఇంకా ఎంతో మంచి వైపునకు ముందుకెళ్ళగలుగుతాము ఆ తర్వాత ప్రవక్త స్వస్వాలు చెప్పారు వల్ ఖుర్ఆన్ అల్లాహు అల్లా నాకు మీకు మన ముస్లింలందరికీ కూడా హిదాయత్ ఇవ్వగాక ఖురాన్ విషయంలో ప్రవక్త సలహస్లం వారు రెండు మాటలు చెప్పారు ఒకటి హుజ్జతుల్లక ఖురాన్ చదివావు ఎలానైతే చదవాలో ఖురాన్ను అర్థం చేసుకున్నావు ఖురాన్ ప్రకారం జీవితం గడిపావు ఖురాన్ వైపునకు ఇతరులను ఆహ్వానించావు ఈ ఖురాన్ రేపటి రోజు నీకు తోడుగా వస్తుంది నీ గురించి సిఫారసు చేస్తుంది అల్లా వద్ద నీ యొక్క స్థానం పెరగడంలో ఎంతో నీకు దోహదపడుతుంది కానీ ఇదే ఖురాన్ దీన్ని నేర్చుకోవడం చదవడం అర్థం చేసుకోవడం దీని ప్రకారంగా జీవితం గడపడం ఇందులో నీవు వెనుకున్నావు దీనికి వ్యతిరేకంగా జీవించావు అంటే ఇదే ఖురాన్ నీకు వ్యతిరేకంగా ఓ అల్లా ఇతడు నన్ను చదవలేదు చాలా విశ్వసిస్తాను గౌరవిస్తాను అన్నటువంటి మాటల్లో పడి చాలా ఎత్తుగా పెట్టేశాడు బట్టల్లో చుట్టి పెట్టేశాడు కానీ నా యొక్క హక్కు ఏదైతే ఉండేనో ఆ హక్కును సరియైన రీతిలో ఇతడు నెరవేర్చలేదు అని ప్రతి వాదనకు దిగుతుంది అల్లాహ్ అక్బర్ అల్లా మనందరికీ ఖురాన్ చదివే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక మళ్ళీ ఆ తర్వాత ప్రవక్త సలసన వారు చెప్పారు కుల్లున్నాసి యహదు ప్రతి ఒక్కరు ఉదయం బయలుదేరుతారు ఏం జరుగుతుంది నఫ్సహు ప్రతి ఒక్కడు తన ఆత్మను అమ్మేస్తాడు తనకు తాను అమ్మేస్తాడు ఇక్కడ భావం ఏంటి ఆ విషయాన్ని ప్రవక్త ఫము అతిహూహ ప్రతి మనిషి పొద్దున లేచిన వెంటనే కొందరు ఉంటారు విశ్వాస మార్గంపై ఉండి సత్కార్యాలు చేసి ఫజర్ నమాజ్ కొరకు లేచి ఇక ఏ డ్యూటీకి ఏ పనికి ఏ ఉద్యోగానికి ఏ చదువుకు బయలుదేరుతున్నాడో అందులో అల్లాకు ఇష్టమైన మార్గం ఏంటి ఇష్టమైన పని ఏంటి అల్లా యొక్క ఇష్టాలను తెలుసుకొని అతడు అల్లాకు ఇష్టమైన రీతిలో జీవితం గడిపితే అతడు నరకం నుండి తనను తాను రక్షించుకున్నవాడవుతాడు ఒకవేళ లేచిన వెంటనే తనకిష్టమైన పనులు అల్లాకు ఇష్టం లేని పనులు అల్లాకు ఇష్టం లేవు కానీ తనకు ఇష్టం ఉన్నాయి అట్లాంటి పాపాల్లో అవిశ్వాస మార్గాల్లో చెడ్డ పనుల్లో అతను జీవితం గడుపుతూ పోతున్నాడంటే అతడు తనకు తాను నాశనం చేసుకోవడానికి పొద్దున లేచి వెళ్ళాడు అన్నటువంటి భావన ఉంటుంది ప్రతి హదీస్ ద్వారా మనకు ఎన్నో విషయాలు బోధపడ్డాయి మనం ఎక్కువగా సుభానల్లా అంటూ ఉండాలి ఎక్కువగా మనం అల్హమ్దుల్లా అంటూ ఉండాలి మన యొక్క ఆత్మను శుద్ధిపరచుకోవాలి నమాజ్ కంటే ముందు మంచిగా వుజు చేసుకోవాలి పొద్దంతా రాత్రుల్లో కానీ వుజు చేసుకొని ఉండడం కూడా చాలా పుణ్యకార్యం ఇంకా నమాజ్ ఎప్పుడు వదలకూడదు దాన ధర్మాలు చేస్తూ ఉండాలి ఖురాన్ చదవాలి చదవడం రాకుంటే నేర్చుకోవాలి వీలు లేకుంటే కనీసం వినాలి దాని యొక్క అర్థ భావాలను తెలుసుకొని దాని ప్రకారం జీవితం గడిపే ప్రయత్నం చేయాలి ప్రతిరోజు మనం పడుకుంటున్నాము నిద్రపోయిన తర్వాత మనం మృత్యు ఒడిలో ఒడిలోకి వెళ్ళాము అన్నటువంటి భావన కలిగి పొద్దున లేసిన వెంటనే అల్హమ్దుల్లా ఇల్లది అహయానా బాదమా అమాతన వైలహిన్ను షూర్ అన్నటువంటి దువాలు చదివి ఇక మన ఉదయం ఇంకా మరొక కొత్త రోజు అల్లా మనకి ఏదైతే బ్రతకడానికి ఇచ్చాడో అతని యొక్క దయ మనపై ఉండి అందుకొరకే మరొక రోజు మనకు ఇచ్చాడు ఆ రోజు అతని యొక్క ఇష్ట ప్రకారంగా జీవితం గడిపే ప్రయత్నం చేయాలి అప్పుడే మనకు మనం నరకం నుండి రక్షించుకునే వాళ్ళం అవుతాము లేదా అంటే నరక కూపంలో పడవేసుకొని నష్టానికి వినాశనానికి గురి చేసుకున్న వాళ్ళం అవుతాము అల్లా అవుతాను మనందరికీ కూడా సద్భాగ్యం ప్రసాదించుగాక అన్ని రకాల మంచి పనులు చేస్తూ ఉండేటువంటి భాగ్యం ప్రసాదించుగాక అల్లా తల మనందరికీ విశ్వాసంపై స్థిరంగా ఉండి ఉండి మంచి పనులు చేస్తూ ఉండి ఖురాన్ చదువుతూ వింటూ అల్లాకు ఇష్టమైన రీతిలో జీవితం గడిపే భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ వాహరుదామన్ అల్హమ్దుల్లా రబిల్ ఆలమీన్ అస్సలం అయికం వరహతుల్లా